ఈతనికెదురు లేరు ఎక్కడ చూచిననిదే చేతనే ప్రతాపముతో చెలరేగీనితడు దిక్కులు సాధించుటకు దేవదేవోత్తముడదే ఎక్కెను తేరు మీద ఎచ్చరికతో చక్కాడి ధనుజులను సమరములు గెలిచి ఇక్కువతో వీధి గీనిదిగో ఈతనికెదురులేరు ఎక్కడ చూచిననిదే చేతనే ప్రతాపముతో చెలరేగీనితడు సకలాయుధములను చక్రము చేతుల బట్టి వెకలి శంకము వేవేగనాడించే వికలులై రాక్షసులు వీగిలోగి హతులైరి అకలంకుడీ హరి అన్నిటాను మించెను ఈతనికెదురులేరు ఎక్కడ చూచిననిదే చేతనే ప్రతాపముతో చలరేగీనితడు విజయధ్వజమునదే వీడి శ్రీ వెంకటేశుడు భజన నలమేలు మంగ పలుమారు మెచ్చనదే త్రిజగములు నితడే దిక్కై కాచీనిదే గజబిజలింకనుడుగరో రాక్షసులు ఈతనికెదురులేరు ఎక్కడ చూచిననిదే చేతనే ప్రతాపముతో చలరేగి నితడు